అహమనదు గదా అచలము అహమున్నదో లేదో చూడదది నిజమే కదా అహమును పుట్టించదు కదా అహముదయించేటి వరకే అది ఉన్నది కదా అహమే విశ్వమై నిలిచింది కదా అహమే ఈ ముచ్చట్లన్నిటిని ఎరుగును కదా అహమే తా లేనని ఎరిగితే సరిగదా అది ఉన్నది కదా అహమే విశ్వమై నిలిచింది కదా అహమనదు కదా అచలం అహం ఉన్నదో లేదో చూడదది నిజమే కదా అహమును పుట్టించదు కదా అహం ఉదయించేటి వరకే అది ఉన్నది కదా అహమే విశ్వమై నిలచింది కదా అహమే ఈ ముచ్చట్లన్నిటినీ ఎరుగును కదా అహమే తా లేనని ఎరిగితే సరికదా అది ఉన్నది కదా అహమే విశ్వమై నిలిచింది కదా ఇది పదవి భజన